అందరి కళ్ళు ఇప్పుడు బాహుబలి ది కంక్లూజన్ మీదే ఈ కథని ఎలా ముందుకు నడిపిస్తాడు ఎన్ని మలుపులు తిప్పుతాడు అనే దానికంటే బాహుబలి వన్ రికార్డులని బాహుబలి టూ ఏ మేర దాటుకుంటూ వెళ్తోంది అనే ఆలోచనలే ఎక్కువ ఉన్నాయి విజువల్ గా రాజమౌళి ఏం చేయబోతున్నాడు ఎలాంటి షాక్ ఇవ్వబోతున్నాడు అంటూ ట్రేడ్ వర్గాలు నిరీక్షణలో పడిపోయాయి ఈ సినిమా వెయ్యి కోట్లు సాధిస్తుందని కొందరు ఒకటితో పోలిస్తే రెండు తేలిపోతుందని కొందరు ఇలా ఎవరి జోస్యాలు వాళ్ళు చెబుతున్నారు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బాహుబలి టూ అదిరిపోయిందట అసలు బాహుబలి వన్ కి టూ కి పోలికే లేదని బాహుబలి టూతో పోలిస్తే తొలి భాగం నథింగ్ అని చెబుతున్నారు part one super duper hit అయిన రాజమౌళిని విమర్శించిన వాళ్ళు ఉన్నారు రివ్యూస్ కూడా ఏమంత గొప్పగా రాలేదు అయితే ఈసారి అటు టెక్నికల్ గానే కాకుండా ఇటు ఎమోషన్స్ విషయంలోనూ రాజమౌళి చాలా కేర్ తీసుకున్నాడని తెలుస్తుంది ఛత్రపతి మగధీరిలో కనిపించి బాహుబలి పార్ట్ వన్ లో మిస్ అయిన ఎమోషన్స్ బాహుబలి టూలో కనిపిస్తాయని ఈ సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లేవి ఆ ఎమోషన్ సీన్సే అని చెబుతున్నారు విజువల్ గా అయితే బాహుబలి వన్ తో పోలిస్తే పది రెట్లు ఎక్కువగా తీర్చిదిద్దాడట రాజమౌళి పార్ట్ వన్ లో వాటర్ ఫాల్స్ యుద్ధం మంచు తుఫాను వీటిని చూపిస్తే సెకండ్ హాఫ్ లో మరిన్ని అద్భుతాలకు చోటిచ్చాడని తెలుస్తోంది బాహుబలి టూ చూశాక వన్ గురించి ఎవరు మాట్లాడుకోరని బాహుబలి టూతో ఇండియన్ సినిమా స్థాయి మరింత పెరుగుతుందని ఈ చిత్రానికి పనిచేసిన టెక్నీషియన్ క్లూ ఇచ్చేశాడు ఆయన మాటలన్నీ నిజమవ్వాలని బాహుబలి టూ సరికొత్త చరిత్ర లిఖించాలని మనసారా కోరుకుందాం all the best Rajamouli and team అయితే లైక్ కుదిరితే కామెంట్ పెట్టండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి